طريق బట్టి దుయోధనుని బట్టి తీసుకువెళ్ళి ఆ ముందుకు ఉన్నటువంటి ఆ ఆ ఊళ్ళో వెళ్ళి నేను ఆజ్ఞాపించాను సార్ రాజు తీసుకున్నారు ఒక్కడిని వెళ్ళారు వస్తూ నాకు సుఖంగా స్వామి ఇదిగో రాజాజ్ఞ శిశు నీవు ప్రభు అయినప్పటికీ రాజాజ్ఞ ఇంది కనుక దేవుడు వారిని ఈ కటాహంలో పోయాలి అంటే పరమ భాగవతుడు కనుక తెలుస్తారా సెటప్ వ్యక్తులు మాట పనులంతా పీఠం ఉంది అర్థమైంది నాకు తగిన చూసింది చూపించాడు అనేది బయలుదేరాడు బయలుదేరి భూషణములు పిలిచే సమస్యమైనటువంటి యొక్క రత్న ఘోషణం లేకపోతే కూడా నీకు గొప్ప భీమాత్మాలను ధరించి ఆ సర్వేశ్వరుని యొక్క ప్రీతికరమైనటువంటి యొక్క మనసు బాలను మెడను అవేశారు జన్మలు ఉంటే గాని వాడికి ప్రేమ కలగదు ఏ కంఠలగ్గ తులసి నజలాక్షమాలా ఏ బాహుగంక పరిశంకత చెంక జగ్వాహ దేవాలమాట పలకే రథోర్ధపుండా ఎవరి యొక్క ముఖముందు ఆ ఓర్ధపుండులో ఎవరి యొక్క మీద ఎందు తెలిసి ఎవరి బాహుమూలములు ఎందు చక్రముందో వారు భక్తులు కనుక అట్లాంటి యొక్క వేషాన్ని వేసి ఆ కాంకృతి వింటూ నాట భగవద్ధ్యానం చేస్తూ ఎక్కడనున్నావో కాపలాగా నిలబడి చెక్కిరి చిల్లున్నయే కాకడుండి ఎక్కువ సొగములు దక్కించవని చెక్కు శాస్త్రములు అక్కాడెంపగా తొక్కిరించినవి లెక్కమైన సోనెక్కడికి రాక ఎందువల్ల ఎప్పుడైనా సరే ఆ పురాణం పురాణం మీద వచ్చినప్పుడు మనస్సు అన్నది పూర్తిగా వహిస్తుంది ప్రతివాడికి అన్నిటికన్నా భయం మరణం అది గుర్తుండాలన్నాడు ఇది శాశ్వతం కాదు అశాశ్వతమైనదే హాని నమ్మటము తగదేనే ఇది ఉన్నట్లయితే ఆ స్థాయిలో వింటారు కోదట మనస్సు పూర్తిగా వహించింది ఆ సన్వేశ్వరుని యొక్క పాదము ఎందు వహించిందట ఆ సుధనుని యొక్క మయ మనస్సు ఎంత పెట్టాడు ఈ ప్రకారంగా చేసే వరకు స్త్రీలో నుండి నా డబ్బులని గట్టి చందనం వల విగతి ఉన్నది Marcus, who put the day, how about the car get the tail on board? టీడీపీకి తాజవుతులకు అపకారం చేసినటువంటి మనకు ప్రాయక్షత ఉందా లేదు పద్మకోటి చిత్రైనా విలక్షమాయుడు సుందరయంతో అన్నాడు ఆ భూదేవి చెప్పే యాజం చేత నా భక్తునికి అపకారం చేసిన వాడిని పద్మకోటి చిత్రైనా పద్నాలుగు కోటి నూరు కోటి అయితే పద్మం కాదు అట్లాంటి యొక్క పద్మ కోటి శతముల యొక్క జన్మాలకైనా వారిని నేను సహేంద్రులాడుకుంటాడు కనుక ఈ భాగవతాధ్యానం మనకి పోదు మరి ఏం చేయాలి దీంతో పాటు అర్థంగా ఆయన కాలేదు అని మనకు అవసరం మరణమే మనకి ఇద్దరు కూడా ఆ తులసి వాళ్ళు వాడు వేశారట ఆ యొక్క కొట్టువర్షములన్నింటి ఆ చక్కగా నరికొట్లు కట్టి ఆ ఊర్ధ్వబృందాన్ని ధరించి ఆ కేంద్రములాన్ని చెప్పించు దూకారు వాటి మండలంతో వారి పైరు ఆ పైరు పక్కన ఉన్నటువంటి కలుపు మొక్క కూడా ఎప్పుడు నైట్ ఎంత ఉండాలిగా నీళ్ళు ಅನುಮತಿಸಲ್ಲ ಆತ್ಮಕಾಲಜ್ಞಾನೇ ಆಯತ್ತು ತನ್ಮನೆ ಯೊಕ್ಕ ಸಮೀಪವನ್ನು ಕಾಣಿಸ್ತೇವೆ ತಲಕ್ಷಣ ಆದಾಗ మన భక్తి కలిగించిందనేగా వారికి వీరికి కూడా దేవ దేవ దేవుడి Anglomuni, Anglomuni, Anglomuni. దేవదేవుడు కూడా నీవేరా సరే నీవే చంద్రముడు నీవే బహుతారాలు అది చేస్తూ ఉన్నారు భజన కూడా వీడుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు పగలేమో పగలే దేహం ఉన్నది అందటం లేదట సరళం కింద భక్తి ఆ సర్వేశ్వరుని యొక్క పాదములైన నిలిచిపోయింది సత్య మహారాజుడికి చెప్పారు స్వామి ఈ కుమారుడు నాది ఆ పండేతో ఆ సౌరుడు పుట్టినప్పటికీ ఏమి కండలేదు సుమా వారు ఆశ్చర్యపోయి కొడుకైన ప్రభావ పిల్లతానించి సమీపముగలగాంచి విరాణ మీరు నేతించి మరీయ పుత్త విడుదమ్మని పలికినాన్నా అనే చెప్తే ఆ అభావంలో ఉండే స్నానం చేసి ఆ యొక్క ఔషధములు నగించి ఆ ధనుర్భాగము చేసుకున్న చేశాడు చూడనుడు ఒప్పుడయ్యా చేతురుడు లేని గదిలో అది మన సైన్యము లేదు ఈ యొక్క సైన్యంలో జన్యుడు లేదు ఆశ్చర్యమాదిరిగా ఉంది కనుక ఆ రావల్ సింగ్ అని ఆ సర్వసేనాది పట్టాన్ని అవత కట్టే సాట కుమారునికి ఆ పట్టాన్ని కట్టించుకుని వెనుకకు వేశాడు పెద్దలతో కల్మికిదం ఆ యొక్క సైన్యాన్ని కాకవేశా that ఉన్నా ధర్మునితో అయితే ఆయన యొక్క ఆ యొక్క కుంతికి గర్వాభములుడివి లేక లేక ఆయనైతే మనకు నిత్యావు అన్నదానైనటువంటి యొక్క కన్నునికి వాళ్ళకు మాదిరిగా కనుక్కున్నావు స్వయం సామాన్యుడిగానే ధర్ముడు అట్లాంటి యొక్క ధర్ముడి మీద యుద్ధాన్ని కలిసి వెళ్ళాయా వద్దు వెళ్ళొద్దు అన్నాడు అంటే ఆ ఋషికేతుడు నందు ఉన్నాడు నాకు ఒక అతిథి బొంగునా రాజులకు యుద్ధమున గట్టి విరాజమానం పైన కలిలే రాజులకు యుద్ధం ప్రధానమని చెబుతారు యుద్ధంలో బ్రతికినా కీర్తి సరే కీర్తిస్తే రాజైనటువంటి వాడు నాడే ఉత్తమాడు యుద్ధరంగంలో కావాలి కపోవడంలో కావాలి అంతేగాని ఊహించుడు నీకు సాగకూడదు ఆ కారణం చేత యుద్ధము గొప్పదని చెబుతూ ఉన్న ఈ శాస్త్రములు అనుగ్రహమన్నమాట అంటే జయభావం వెళ్ళాక మా ఒక సింగేతనుడు వెళితే పాట వేయలా సో ధనువుడు ఎందుకని నీ గోడవింపు నీ గోత్రవింపు ఆ నీ వృత్తాంతం కావచ్చు చేపితే అప్పుడు నా నీతో యత్నం చేసేది పుట్టినప్పటిలాగి ನಟೇತ ಟ್ರೋಯಂಗ ಪ್ರಾಣ ಮುಲ್ಗುವಕ ಪ್ರತಿಕಿನಾಡುವ ಹೇ ಸುಧನುಡ ನಾಯಕ ಜನ್ಮಕ್ಕೆ ತಾಯಿನ ಹುಟ್ಟಿನಪ್ಪಡಲಾಗಿ ನಟೇತ ಟ್ರೋಯಂಗ ಪ್ರಾಣ ಮುಲ್ಗುವಕ ಪ್ರತಿಕಿನಾಡುವ ಛೇದಾತು ಮಾರ್ಗಣ ಒಳುಲಾ సాహిత్యంబులదంచి కీర్తిగాంచినాడు మన్నికల్లెత్తునకమున భూమి ఆడంబులంబుల్లేకి ఆపినాడు త్రైలోక్యమేడు బృందానకాదికు పంచ శాఖంబునకు సృష్టి కలిపినాడు కన్ను గట్టి వారిగా తెలుసుతడా వృథా వృథా అలగువాడన్నా ఉంది మహాదేవున్నదే కన్య ఇరవై సంవత్సరాల వయసులో ఉందట ఆ సూర్య భగవాను వస్తూ ఉన్నాడు ప్రొచ్చన్నే ఉదయాద్రి నుండి బయలుదేరి కూర్చి సూర్యుడితో సమానమైనటువంటి కుమారుడికి నేను ఏది సంతోషము అన్నట అని ఆ దుర్వాత మహర్షి చర్చించినటువంటి యొక్క చర్చల మంత్రాన్ని మూడు సార్లు ఉచ్చరించింది అనేటువంటి కాదు సూర్యుడు para o rau. E é o mo. E o lem para o dia. Kerja ni santai dengan itu. Kanya, ini yang suami, dia dia ni, ah mandor prabawa macam ni, kerja ni mandor tu tu nak dia terawal macam ni. Kerja ni yang tengah potong tu ille suami, ah kerja kerja ni kerja ni tu ille pun ada. Tada kanya, పుట్టాడు అర్ధరాత్రి ఎప్పుడు పుట్టాడు ఆ కర్ణుడు దేదీప్యమానంగా తీసుకెళ్ళి దానికి చిన్ని వదిలిపెట్టానికి బిడ్డ పుట్టలేదట దాని తప్పదు ఆ గంగానదిలో మనం వచ్చి బ్రతికినాడు ఆ ప్రకారంగా బంగారు పెళ్ళి ప్రాణముల్గా ఒక చాలా బ్రతికినాడయ్యా నా తండ్రి ఉళ్ళ కోరికలు తీర్చి కీర్తి గరించినాడు వచ్చి ఆలోచిస్తే చాలు అంగరాజా దానికన్నా దేహి అంటే చాలు ఒళ్ళు తెలియదు ఒక రోజుని ఆ కర్ణుడికి తలంపుతూ ఉన్నట దుర్యోధని చక్రవర్తి యొక్క భార్య నవఖండ మంగళవాసీత్రుడు దుర్యోధనుడు ಈ ಭಗರು ಆಯ್ನಿದ್ರೆ ಕೋಟಿ ಅಂಗರಾಜ್ಯ ಅಂತ ಚೆನ್ನದೆ ఆ నగరం మండలమంతా దాని ప్రభు అట్లాంటి యొక్క కర్ణునికి నవఖండములు ప్రతిపాదించే యొక్క దుర్యోధన చక్రవర్తి యొక్క భార్య తలందుతాం అట్టి సమయంలో ఒక యాచకుడు వచ్చి హే రాజా దేహి అనాట అనేవారికి తీశాడు అదొచ్చు అసలంటే కళానవరత్న ఖచ్చితమైనటువంటి యొక్క బంగారు పాత్ర పట్రా స్వామి ఎలం చేయగా